సంకీర్తన మూడు వందల తొంభై ఆరు అందుకే నాపై దయదలచు మాతుర బంధుడవు ఇందరిలోనా దైన్యమేమని చెప్పెనికను నేతని వచ్చిన చోట నీ మొగమే చూతుగాని ఏ రీతి బరిహరింపనే నోపను ఈరని పాపములంటితే నారాయణ ఎందుగాని పేరుకొని అది విడిపించుకొననెరుగా అందుకే నాపై దయదలచు మాతుర బంధుడవు ఇందరిలోనా దైన్యమేమని చెప్పెనికను పరులు నాపై గినిసితే భావింతుగాని నిన్నే విరుదనేనై మలసి తప్పించుకోలేను సరినాపదైతే నీకే చరణంబు చొత్తుగాని వరులకు ఎట్టే వడ్డించుకోదాలను అందుకే నాపై దయదలచు మాతుర బంధుడవు ఇందరిలోనా దైన్యమేమని చెప్పెనికను కడుజింతైతే నీవు గలవని ఉందుగాని దృఢముగా నా బుద్ధి తిప్పగలేను అడరి శ్రీ వెంకటేశ అలమేల్ మంగపతి బడివాయకుందుగాని భయపడనేనికను అందుకే నాపై దయదలచు మాతుర బంధుడవు ఇందరిలోనా దైన్యమేమని చెప్పెనికను